السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد సోదర మహాశివులారా రియాదు సాలిహీన్ హదీతు మకరందం అనే పుస్తకం నుండి ఈనాటి పాఠంలో ముప్పై ఆరవ హదీత్ Abu Abdur Rahman Abdullah bin Masud రది అల్లాహు తాలాను ఉల్లేఖించారు كأني أنظر إلى رسول الله صلى الله عليه وسلم يحكي نبيا من الأنبياء صلوات الله وسلامه عليهم ضربه قومه فأدموه وهو يمسح الدم عن وجهه يقول اللهم اغفر لقومي فإنهم لا يعلمون ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గడిచిపోయిన ప్రవక్తల్లో ఎవరో ఒకరి ప్రవక్త సంఘటనను గురించి వివరిస్తుంటే నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానేమో అని అనిపిస్తుంది అంటే ప్రవక్త సలసలం ఆ విధంగా చెప్పారు ఆ విషయాన్ని ఈ ఉల్లేఖించే సహాబీ అబు అబ్దుల్లా బిన్ మసూద్ ఏమంటున్నారు ప్రవక్త ఆ ప్రవక్త యొక్క సంఘటన చెబుతూ ఉంటే నేను స్వయంగా ఈ సంఘటనను నా కన్లారా చూస్తున్నాను అన్నట్లుగా నాకు అనిపించింది ఏంటి సంఘటన ఆ ప్రవక్తను ఆయన జాతి ప్రజలు రక్తసిక్తమయ్యేలా కొట్టారు అల్లాహ్ అప్పుడు ఆ ప్రవక్త ఓ అల్లా నా జాతి వారు అమాయకులు వారికేమి తెలియదు నువ్వు వారిని క్షమించు అని ముఖం నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ అల్లాతో దువా చేస్తూ ఉన్నారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ మనం మన ప్రతి దర్శలో ఒక క్రమంగా కంటిన్యూగా హదీతులు చదువుకుంటూ వస్తున్నాము ఈ రోజుల్లో మన ఇండియాలో ఎన్ఆర్సీ క్యాబ్ అన్నటువంటి కొత్త చట్టాల గురించి అన్యాయ పరమైన దౌర్జన్యపూరితమైన అంధకార చట్టాల విషయం మనం వింటూ ఉన్నాము ఈ సందర్భంలోనే మన క్రమంలో ఈ హదీసు రావడం ఇందులో కూడా మనకు చాలా గొప్ప గుణపాఠం ఉంది అయితే ఈ హదీసు ద్వారా మనకు అర్థమయ్యే విషయాలు చాలా ఉన్నాయి కానీ సంక్షిప్తంగా ఒక రెండు విషయాలు తెలుసుకొని దీని తర్వాత హదీతు మనం చదువుతాము ప్రవక్త ఏ జాతిలో పంపబడతారో ఆ జాతి వారి కొరకు మార్గం చూపేవారు ఆ జాతి వారి కొరకు ఒక తండ్రి లాంటి వారు తండ్రి లాంటి వారు ప్రవక్త అందుకొరకే ప్రవక్తల పరంపరనైతే మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ద్వారా అంతమైపోయింది ఇక ఏ ప్రవక్త రావడానికి అవకాశం లేదు ఎవరైనా ప్రవక్త ప్రవక్త యొక్క నాయబ్ ఆయన యొక్క అసిస్టెంట్ ఈ విధంగా ఏ పేర్లతో చెప్పుకొని వచ్చినా వారందరూ అసత్యవాదులు అబద్ధ కోరులు వారిని నమ్మకూడదు కానీ ప్రవక్త मोहम्मद సల్లల్లాహు అలీ వసల్లం ద్వారా ఏ సత్య ధర్మం ఇస్లాం అల్లాహు తాలా సంపూర్ణం చేశాడో దానిని ప్రజల వరకు చేరవేసే బాధ్యత ఈ ఇస్లాం ధర్మాన్ని నమ్మే వారిపై ఉంది ఎక్కడైనా కొత్త ప్రదేశంలో ప్రజలకు మనం ధర్మం బోధిస్తున్నాము అక్కడ మనకు ఏమైనా ఇలాంటి కష్టాలు ఎదురవుతే అలాంటి చోట మనం ఓపిక సహనాలు వహించాలి చూడండి ఈ బాబు సబర్ ఓపిక సహనాల అధ్యయనంలో చాలా హదీసులు వచ్చాయి మరియు ఆ ఇన్ని హదీసులు ఇమాము నవి ఏదైతే తీసుకొచ్చారో మీరు గమనిస్తూ ఉండండి సబర్ మనం మనపై వచ్చే ప్రతి ఆపద ప్రతి కష్టంలో మనం వహించాలి అయితే వచ్చే ఆపదలు ఎన్నో రకాలుగా ఉంటాయి వాటిని సూచించడానికి వాటిపై సబర్ చేసే అటువంటి ఒక మంచి బోధ మనకు కలగడానికి వివిధ రకమైన హదీతులు ఇమాం నవీ రహమతుల్లా అలీ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ హదీతులో దావా సత్యధర్మ ప్రచారం ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలను శారీరకంగా వారు బాధ కలిగిస్తున్నారు చంపే ప్రయత్నం చేస్తున్నారు రక్తసిక్తమైపోయారు ప్రవక్త అయినా కానీ ప్రవక్త వెంటనే పగ తీర్చుకొని వారితో గొడవ పెట్టుకొని వారికి ఎదురుగా నువ్వు ఒక దెబ్బ అంటే నేను రెండు దెబ్బలు అన్నటువంటి మాట అట్లాంటి ప్రవర్తన కాకుండా వారి కొరకు దువా చేస్తున్నారు ఓ అల్లాహ్ నేను ఏ సత్య విషయం వీరికి తెలియజేస్తున్నానో దీన్ని వీరు గ్రహించలేకపోతున్నారు వీరికి ఇంకా సత్యం తెలియ చెల్లి రాలేదు అందుకొరకు వీరిని క్షమించు వీరిని మన్నించు ఇక్కడ గమనించండి ఓ అల్లా అధర్మంగా వీళ్ళు నన్ను కొడుతున్నారు నన్ను కాపాడు అన్నటువంటి దువా చేయకుండా వారు సత్యాన్ని తిరస్కరించారు అదొక పాపం ఒక మనిషి ప్రవక్త ఒక మాటను తిరస్కరించి ఓ మూలకు ఉన్నాడు అంటే అది వేరే విషయం కానీ అలా కాకుండా ఇంకా ఎదురించి ప్రవక్తపై రాళ్ళు రూవడం ఇంకా మహాఘోరాతి ఘోరమైన పాపం కానీ దానికి కూడా ఆ ప్రవక్త ఏమని దువా చేస్తున్నారు వాళ్ళ పాపం వీరికి తెలియదు వీరిని మన్నించు వీరిని క్షమించు మరియు ఈ విధంగా ఇంత గొప్పటి గొప్ప గుణపాఠం మనకు ఇందులో కనబడుతుంది కానీ ఎప్పుడైతే హుజ్జత్ దలీల్ నిదర్శనం అన్ని రకాల ప్రూఫ్ వారికి తెలియజేసి వారి ముందు అన్ని రకాల నిదర్శనాలు చూపించి ఆ తర్వాత వారు ఒకవేళ ఇంకా వ్యతిరేకతకు ఒడిగట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ధర్మపరంగా ఇస్లాం చూపిన హద్దుల్లో ఉండి వారికి జవాబు ఇవ్వడం ఇది అవసరమైన చోట తప్పకుండా పాటించవలసిన పద్ధతి అందుగురించి మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారి జీవితంలో ప్రవక్త పదవి పొందిన తర్వాత పదమూడు సంవత్సరాలు మక్కా జీవితం మన ముందు ఉన్నది ఆ తర్వాత పది సంవత్సరాల మదీనా జీవితం కూడా మన ముందు ఉన్నది ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాని ప్రకారంగా ప్రవక్త జీవితం నుండి మనం ఆదర్శం పొందాలి చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఈ హదీఫ్ పరంగా వస్తాయి కానీ ఇన్షా మరి మరెప్పుడైనా రండి ఇప్పుడు మనం ముప్పై ఏడవ హదీఫ్ చదువుదాము وعن ابي سعيد وابي هريره رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال అబూ సయీద్ మరియు అబూ హురేరా రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు ما يصيب المسلم من نصب ولا وصب ولا هم ولا حزن ولا أذى ولا غم حتى الشوكة يشاكها إلا كفر الله بها من خطاياه ముస్లింకు అలసట కలిగిన గమనించండి ముస్లింకు అలసట కలిగిన రోగం వచ్చిన మనోవ్యధ దుఃఖం బాధ కలిగిన మనోవ్యధ దుఃఖం ఏదైనా అవస్థ బాధ ఇంకా ఏదైనా రంది నాలుగు విషయాలు ఇక్కడ ప్రొఫెసర్ సరసన వారు ప్రస్తావించారు హం హజన్ అదన్ గమ్ హత్త షౌక చివరికి ఒక ముల్లు గుచ్చుకున్నా సరే దానికి బదులుగా అల్లాహుతాలా అతని పాపాలను క్షమిస్తాడు అల్లాహు ఇక ఇక్కడ చూడండి జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని సమస్యలు కొన్ని రకాల కష్టాలు ఆపదలు వాటిపై మనం ఎలా ఓపిక వహించాలి వాటి యొక్క లాభం ఏంట్లో ఇందులో తెలపడం జరిగింది అయితే ప్రవక్త సల్లల్లా అలైవలం ఈ హదీతులో ఏడు విషయాలు ప్రస్తావించారు ఎన్ని విషయాలు నసబ్ శారీరక లేదా మానసిక అలసట ఏదైనా పని చేసి లేదైనా ఏదైనా టెన్షన్లో ఉండి ఏదైనా ఆలోచనలో ఉండి వసబ్ రోగం అని చెప్పడం జరిగింది ఆ తర్వాత హమ్ ఏదైనా మనిషి ముందు ఎలా జరుగుతుందో అనే దాని గురించి లేదా వెనుక ఎలా హమ్ మరియు హజన్ ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో ఒకటి భూతకాలంలో భూతకాలంలో అంటే పాస్ట్లో జరిగిన దాని గురించి మరొకటి భవిష్యంలో జరిగే ఎలా జరుగుతుందో అని అయ్యో అట్లా జరిగిపోయింది కదా అని వాద ఇంకా ముందుకు ఇట్లా జరుగు ఎట్లా జరుగుద్దో ఎట్లా ఉంటుందో కదా అన్నటువంటి టెన్షన్ వలా అదన్ అదన్ తక్లీఫ్ ఏ బాధ అయినా కానీ గమ్ ఇది రంది అనవచ్చు చింత అనవచ్చు గమనించండి వీటిలో ఏ ఒక దాంట్లో మనిషి ఏదో ఒక సందర్భంలో ఉండే ఉంటాడు కదా చివరికి ముళ్ళు గుచ్చుకున్నా కానీ ఇక ఇక్కడ ముళ్ళు అని చెప్పడం జరిగింది కానీ పోతూ పోతూ పోటు రాయి తలిగినా కానీ పోతూ పోతూ ఏదైనా వస్తువు అడ్డం వచ్చింది దానికి తలిగి ఏదైనా పడ్డాము ఇంకా ఏ రకమైన కష్టం ప్రతి దాంట్లో మనకు ఉన్న లాభం ఏంటి మొదటి విషయం విశ్వాసుడై ఉండాలి ఏముండాలి విశ్వాసుడై ఉండాలి ముస్లిం పక్కా అయి ఉండాలి రెండవది ఆ కష్టం ఆ బాధ ఆ చింత ఆ దుఃఖం ఆ మనోవేధ ఆ అలసట ఆ గుచ్చుకోవడం ఆ సందర్భంలో ఓపిక వహించాలి ఓపిక వహించాలి విధి రాతను కానీ అయ్యో నాదేం గాచారం రా అని ఏడుపు ఏడుపబ్బులు మొదలుపెట్టకూడదు ఏడుపు అంటే ఇక్కడ కేవలం ఏడుపు కాదు కొందరు అరుచుకుంటూ ఓ రకమైన మాటలు మాట్లాడుకుంటూ ఏడుస్తారు కదా ఓ రాగాలతో అవి ఉండకూడదు ఏదైనా బాధ కలిగినప్పుడు దెబ్బ తగిలినప్పుడు మనిషికి కళ్ళలో నీళ్లు వస్తాయి ఏడుపు వస్తుంది అది ఒక సహజ విషయం దాన్ని మనం ఇక్కడ కాదని చెప్పలేము కానీ కొన్ని రకాల ఒక బాధను వెలబుచ్చడానికి కొన్ని నో నోటితో కొన్ని పదాలు పలుకుతూ రాగాలు రాగాలతో కొన్ని మాటలు అనుకుంటూ అల్లాకు ఇష్టం లేనివి ఏదైతే చేస్తారో ఇది తప్పు విషయం ముందు విశ్వాసం ఉండాలి రెండవది ఆ కష్టం వచ్చినప్పుడు ఓపిక సహనాలు పాటించాలి ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము ఓపిక సహనాలు అనేటివి శారీరకంగా ఉంటాయి ఓపిక సహనాలు అనేటివి మనసు పరంగా ఉంటాయి దిల్ హృదయంతో కూడా ఓపిక సహనాలు నాలుకతో కూడా ఉంటాయి పాటిస్తే అప్పుడు ఈ బాధ ఈ దుఃఖం అనేది మన పాపాలకు పరిహారం అయిపోతుంది దీనివల్ల మన పాపాలను అల్లాతల తుడిసివేస్తాడు మన పాపాలను అల్లాతల మన్నించి వేస్తాడు అల్లాహ్ ఇలాంటి విశ్వాసం ఇలాంటి సహనం మనకు ప్రసాదించుగాక హదీద్ నంబర్ ముప్పై ఎనిమిది అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లాహోతలను ఉల్లేఖించారు دخلت على النبي صلى الله عليه وسلم وهو يوعك فقلت يا رسول الله إنك توعك وعكا شديدا قال أجل إني أوعك كما يوعك رجلان منكم قلت ذلك أن لك أجرين قال أجل ذلك كذلك ما بي ما من مسلم يصيبه أذى شوكة فما فوقها إلا كفر بها سيئاته وحطت عنه ذنوبه كما تحط الشجرة ورقاها الله أكبر ఇంత గొప్ప శుభవార్తను గమనించండి నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వద్దకు వెళ్ళాను అప్పుడు ఆయన జ్వరంతో బాధపడుతున్నారు ఇది ప్రవక్త సలాసలం మరణానికి కొన్ని రోజుల ముందు విషయం అప్పుడు ప్రవక్తకు ఏమైంది ఏం జరిగింది జ్వరం వచ్చింది ప్రవక్త జ్వరంతో బాధపడుతున్నారు నేను ఆయనతో ప్రవక్త మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉన్నట్టుంది అని అన్నాను దానికి ప్రవక్త చెప్పారు అవును మీలోని ఇద్దరు మనుషులకు వచ్చే జ్వరం నా ఒక్కనికే వచ్చింది అప్పుడు నేనన్నాను అయితే మీకు పుణ్యం కూడా రెండింతలు లభిస్తుంది చూడండి సహాబాలు వారి యొక్క ఫిక్ వారి యొక్క అర్థం చేసుకునే గొప్ప శక్తి గమనించండి మీలో ఇద్దరికి జ్వరం వస్తే ఎంత బాధ ఉంటుందో నా ఒక్కనికి అంత బాధ ఉంది అని అన్నారు వెంటనే అబ్దుల్లా బిన్ మసూద్ ఏమన్నారు అప్పుడు మరి మీకు అజర్ సవాబ్ కూడా పుణ్యం కూడా రెండింతలు లభిస్తుంది అప్పుడు ప్రవక్త వారు చెప్పారు అవును నీవన్నది నిజమే మళ్ళీ గమనించండి ఏం చెప్పారు ఆ సందర్భంలో ప్రవక్త ఏ ముస్లింకైనా సరే ప్రవక్త స్వయం జ్వరంలో ఉన్నారు బాధలో ఉన్నారు ఒక్క మనిషికి సమానమైన బాధ కాదు ఇద్దరు మనుషులకు కానీ ఎప్పుడైతే అబ్దుల్లా బిన్ మసూద్ చెప్పారో మీకు రెండింతలు పుణ్యమని ప్రవక్త అయినందుకు అంత లభిస్తుంది అని వేరే వారు ఏం నిరాశ చెందకూడదు వారికి వారి కష్టాలలో ఎలాంటి పుణ్యం లభిస్తుందో ప్రవక్త ఏం చెప్పారు ఏ ముస్లింకైనా సరే అతనికి ఏదైనా బాధ కలిగినా ముల్లుగుచ్చుకున్నా లేక అంతకన్నా పెద్ద ఆపద ఏదైనా వచ్చి పడినా అల్లాహ్ దాన్ని అతని గురించి పాప పరిహారంగా చేస్తాడు దానివల్ల అతని పాపాలు చెట్ల ఆకులు రాలిన విధంగా పాపాలు రాలిపోతాయి అల్లాహ్ ఎండిన ఆకులు చెట్ల నుండి ఎలా రాలిపోతాయో ఆ విధంగా పాపాలు ఆ మనిషి నుండి రాలిపోతాయి అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ ఇక్కడ గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అంతటి బాధలో ఉండి కూడా తమ అనుచర సంఘానికి ముస్లింలకు వచ్చే బాధల గురించి ఎలా ఆలోచించేవారు వారు బాధల్లో ఓపిక వహిస్తే ఇంత బాగుంటుంది అన్నటువంటి కాంక్ష కలిగేవారు కలిగి ఉండేవారు అందుకొరకే ఇంత గొప్ప శుభవార్త ఇచ్చారు కానీ మనం ఇంతకుముందే తెలుసుకున్నట్లు చెట్ల ఆకులు రాలినట్లు పాపాలు రాలిపోతాయి ఎవరి గురించి ఎవరైతే ముస్లింగా ఉంటారో మరియు ఓపిక వహిస్తారో అల్లాహతో పుణ్యం కోరుతూ ఉంటారు హదీస్ నంబర్ ముప్పై తొమ్మిది అబు హురేర రది అల్లాహతను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పారు من يرد الله به خيرا يصيب منه అల్లాహ్ తాను మేలు చేయాలనుకున్న వ్యక్తిని కష్టాలకు గురి చేస్తాడు మేలు చేయాలనుకున్న అల్లా ఏ మనిషికి మేలు చేయాలి అని కోరుతాడో ఆ మనిషికి ఏం చేస్తాడు కష్టాలు అయితే ప్రాపంచిక కష్టాలు కడగండ్లు బాధలు విపత్తులు రోగాలు పేదరికం ధన ప్రాణ నష్టాలు ఇవన్నీ విశ్వాసి కొరకు మేలే ఉంటుంది ఇందులో ప్రపంచంలో కష్టాలు ఎదురైనప్పుడు అతను దైవం అతను అల్లా వైపునకు మరలితే తనకు లేని అటువంటి శక్తి నిస్సహాయ స్థితిని అల్లాహ్ ముందు దీనాతి దీనంగా వ్యక్తపరచి అల్లాహను మాత్రమే వేడుకొని అల్లాతో దువా చేస్తూ ఉండేది ఉంటే ఈ విధంగా అతని పాపాలు మన్నించబడతాయి అందుకొరకు అతనికి వచ్చిన ఈ ఆపద అతడు ఓపిక వహించినందుకు అతని పట్ల మేలుగా అతని కొరకు చాలా మంచి విషయంగా మారుతుంది ఇక ఈనాటి పాఠంలో చివరి హదీస్ మన క్రమంలో హదీస్ నంబర్ నలభై హజరత్ అనస్ రది అల్లాహు తలను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పారు లా యతమన్నయన్న అహదుకుముల్ మౌత లిదుర్రిన్ అసాబహు فإن كان لا بد فاعلا فليقل اللهم أحيني ما كانت الحياة خيرا لي وتوفني إذا كانت الوفاة خيرا لي మీలో ఎవరు కూడా తనకు బాధ కలిగిందని చావును కోరుకోరాదు అల్లా ముझे జల్దీ మోద్దేదే అల్లా జల్దీ ముంజే లేలే అల్లా నన్ను తొందరగా తీసుకోవాలి ఈ లోకంలో ఉంచనే ఉంచద్దు ఇట్లా మనం దువాలు చేస్తాం కదా కొన్ని సందర్భంలో తమకు తామే బద్దువాలు చేసుకుంటాము కానీ ప్రవక్త వారు ఏమంటున్నారు ఏదైనా ఆపద మీకు వచ్చింది ఏదైనా కష్టం వచ్చింది అందుకని మీరు చావును కోరుకోరాదు కానీ ఎప్పుడైనా మహా కష్టం ఏర్పడింది ఎట్లనైనా ఇక చావునే కోరాలి అని అనిపిస్తే ఈ విధంగా దువా చేయాలి అని దువా నేర్పారు ప్రవక్త అల్లాహుమ్మ అహీని మా కానతిల్ హయాతు ఖైరల్లి ఓ అల్లాహ్ జీవితం నా కొరకు మేలుతో కోడుకుని ఓ అల్లాహ్ జీవితం నా కొరకు మేలుతో కూడుకొని ఉన్నంత వరకు నన్ను సజీవంగా ఉంచు ఎప్పటివరకైతే నా జీవితంలో మేలుందో అప్పటి వరకు నన్ను బ్రతికి ఉంచు వతవఫని ఇదా కాన వఫాతు ఖైరల్లి మరణమే నా కొరకు శ్రేయస్కరమైనప్పుడు మేలైనప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు దువా ఏమిటి అల్లాహుమ్మ అహీని మా కానతిల్ హయాతు ఖైరల్లి వతవఫని ఇదా కానతిల్ వఫాతు ఖైరల్లి చావులో నా కొరకు మేలు ఉంటే నాకు మరణం ప్రసాదించు నేను బ్రతికి ఉండడంలో నాకు మేలు ఉంటే నాకు జీవం ప్రసాదించు ఇంకా కొద్ది రోజులు బ్రతికే అవకాశం కలిగించు ఈ విధంగా దువా చేయాలి అల్లా తల మనకు హిదాయత్ ఇవ్వగాక కొన్ని సందర్భాల్లో తల్లి తండ్రి సంతానం చేసే అటువంటి వారి యొక్క చేష్టలకు ఏమంటారు చిలుబులు పనులు వాటికి కొంచెం సహనం వహించలేక అబ్బా ఎందుకైతే పుట్టావరా నువ్వు నీకు చావన్న అత్తలేదు అలా నిన్ను తొందరగా తీసుకోగాక మనం ఇట్లా బద్దువా చేయవద్దు ఎవరైనా అబ్బాయి నమాజ్ చదవకుండా వేరే ఇంకా చాలా తల్లిదండ్రికి అవస్థ కలిగిస్తూ బాధ కలిగిస్తూ ఉన్నారంటే అప్పుడు కూడా నీకు చావు మేలైతే విశ్వాస స్థితిలో నీకు చావు ప్రసాదించుగాక చావు నీకు మేలు కాకుండా ఇంకా కొద్ది రోజులు ఏదైనా మంచి పని చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటే అల్లా నిన్ను బ్రతకనీవుగాక అని ఇన్ని ఇంత పెద్ద దువా ఇవ్వడానికి అక్కడ మనసు రాదు కొందరికి కదా ఎందుకు కోపం అనేది శైతాన్ వైపు నుండి ఉంటుంది అల్లా తల ఈ కోపాన్ని మన నుండి దూరం చేయుగాక మనిషి జీవితం ముందు జీవితం ఇంకా రాబోయే జీవితం అతని కొరకు మంచిదా చెడ్డదా మనిషికి తెలియదు అయితే మన యొక్క చావు విశ్వాసంపై రావాలి అన్నట్లుగా మనం కోరుకోవాలి అల్లా మార్గంలో అల్లా యొక్క ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ అల్లా యొక్క ధర్మ ప్రచారం చేస్తూ మంచి పనులు చేస్తూ కలిమా చదువుతూ నమాజ్ దాన ధర్మాలు తల్లిదండ్రుల సేవలు ఇలాంటి మంచి పనుల్లో ఉన్నప్పుడు మనకు చావు రావాలి ఇట్లాంటి దువాలు మనం చేసుకోవచ్చు తప్పు లేదు వల్ల నాకు షహాదత్ ప్రసాదించు వల్ల నాకు ఖురాన్ చదువుతూ చదువుతూ నా ప్రాణం పోవాలి వల్ల నా తల్లిదండ్రుల సేవ చేస్తూ నీవు నాతో ఇష్టంగా ఉన్నప్పుడు నాకు ప్రాణం అంటే ఇక్కడ చావు గురించి కోరుకోవడం లేదు మనం ఇక్కడ ఏంటిది చావు మంచి స్థితిలో రావాలని కోరుకోవడం అంటే ఈ కోరు కోరుకోవడం తప్పు కాదు అల్లాహతల మనందరికీ విశ్వాసంపై స్థిరంగా ఉండేటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఏ చిన్న పెద్ద కష్టాలు వచ్చినా అల్లాకు ఇష్టమైన రీతిలో ఓపిక వహించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఆమెను ఆఖిర్ దావాన్ అలహదుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలం అయికం వరహమూల వబర్కూ